पादशङ्करम् लोकशङ्करम् ॐ सहनावतु सहनन्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु आवहै ॐ शान्तिश्शान्तिश्शान्तिः अथ यत्र देव इव राजेव అహమే వేదం సర్వోస్మీతి మన్యతే సోస్య పరమో లోక ఈ మంత్రంలో ఒక చక్కని భావనని మన ముందు స్థితి ప్రజెంట్ చేస్తోంది స్వప్నంలో వచ్చిందంటే జాగ్రత్తలో ఆ వాసన ఉండాలి జాగ్రత్తలో ఉన్నదే స్వప్నంలో వస్తుంది జాగ్రత్తలో లేనిది స్వప్నంలో అలా ఏమి వచ్చేది జాగ్రద్వాసన దట్ ఎక్స్పాన్సివ్నెస్ అంటే ఇదం సర్వ అహ అహం సర్వ అస్మి ఈ సర్వము నేనే అగుతున్నాను సర్వాత్మభావం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను దట్ ఎక్స్పాన్సివ్ నేచర్ తన స్వరూపమునందు సకల జగత్తును ఇముడ్చుకునే విశాలమైన హృదయమును కలిగి ఉంట అలాంటి లక్షణం జాగ్రత్త అవస్థలో ఉందనుకోండి అది మీకు స్వప్నావస్థలో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది మీరు స్వప్నంలో కూడా అలాగే ఫీల్ అవుతాను ఇప్పుడు ఎవరైనా కష్టపడుతుంటే వాళ్ళ కష్టం మన కష్టం అనుకోవడం ఎవరైనా సుఖపడుతుంటే వాళ్ళ సుఖం మన సుఖం అనుకోవడం అది ఆ సర్వాత్మభావానికి దారి తీసే విధానం ఆ భావన హృదయంలో ఉండే భావన సాధారణంగా మనం ఎలా ఉంటాము ఎవరైనా కష్టపడుతూ ఉంటే ఉపేక్ష చేస్తాం మనకేమి దాంతో సంబంధం లేదన్నట్టుగా ఉపేక్ష చేస్తాం ఎవరైనా సుఖపడుతూ ఉంటే మనం అసూయ పడతాం ఈ రకంగా ఉంటాం అది భేద బుద్ధి నుంచి అలా వస్తుంది అలా కాకుండా అభేద బుద్ధి ఉన్నట్టయితే ఇతరులు సుఖపడుతుంటే మనకి సంతోషం అనిపిస్తుంది అసూయ కలగదు హ్యాపీ అనిపిస్తుంది పాపం వాళ్ళు సుఖంగా హ్యాపీగా ఉన్నారని మనం కూడా హ్యాపీ పడతాం వాళ్ళ అజ్ఞానంలో ఆడుతుంటే అయ్యో అనిపిస్తుంది you feel for them feel for them that feeling అది సర్వాత్మభావం వైపు వేసే అడుగులలో చాలా ప్రముఖమైనది అల్టిమేట్గా అహం సర్వ ఈ సర్వము నేనే అడుగుతున్నాను అనే సర్వాత్మభావాన్ని వీళ్ళు ఆ స్వప్నంలో దర్శిస్తారు అలా విధంగా భావిస్తారు అది వీడికి పరమో లోక చాలా ఉత్కృష్టమైనటువంటి లోకము లోకము అంటే జన్మ లేకపోతే స్థితి అవస్థ جاگ ویوستھ کی بو لکاجی جاگر ووستھ بولوک بولوک میں جاگر ووستھ بات اٹھنے الگ الگ ہونا اسے جاگ وگت ہوتا ہے اتنا یقین کال దేవ ఇవ స్వయం భవతి మామూలుగా జాగ్రత్త అవస్థలో వీరు ఈశ్వరుణ్ణి అభేద బుద్ధితో ఆరాధిస్తారు అంటే హృదయంలో రాముడు ఉన్నాడు ఆత్మరూపంగా ఉన్నాడు అని అని ఆరాధిస్తారు అలాగే ఆరాధించాలి భేద బుద్ధితో ఆరాధించకూడదు అభేద బుద్ధితోటే ఆరాధించాలి సో అలా ఆరాధిస్తారు అంటే ఏంటి కర్మకాండం నుంచి ముందుకు వచ్చింది మనం ఇక్కడ ఇట్లా కర్మకాండంలోనే కూర్చుంటారు కర్మకాండంలో కూర్చుంటే మరి భేదబుద్ధే ఉంటుంది ధ్యానం గురించి మనం మాట్లాడుతున్నాం కదా చిదానంద రూప శివోహం శివోహం అని ధ్యానం చేశారనుకోండి ఇంకా ఈ ధ్యానం ఇలా చేసిన వాడికి స్వప్నం ఏమనొస్తుంది ఆ శివులను నేనే అని స్వప్నం వస్తుంది స్వయం భవతి సో ఏ కాలంలో అయితే ఆ ఈశ్వరుడు వలె తాను అవుతాడు అంటే తాను ఈశ్వరుడు వలె భావన అటువంటి అనుభవాన్ని పొందుతాడు తర్వాత దేవతా విషయ విద్య యదా ఉద్భూత జాగరిక కాలే ఆ విధంగా ఎలా అవుతుంది ఇప్పుడు స్వప్నంలో తన ఎందు దేవభావాన్ని మీరు దర్శించేటంటే దానికి కావలసిన సంస్కారం మీకు జాగ్రత్త అవసరించవచ్చు ఉండాలి కాబట్టి జాగ్రత్త అవస్థలో లేదా దేవతా విషయ ఉద్భూత దేవత విషయముగా కలిగిన విద్య విద్య అంటే ఉపాసన ఆ ఉపాసన వీడి ఎందు ఉద్బుద్ధమవుతుంది అంటే బాగా పైకి వస్తుంది జాగ్రత్త అవస్థలో అప్పుడు ఆ వాసనని ఆ వాసన ఉంటుంది వారికి జాగ్రత్త అవస్థలో ఉంటుంది స్వప్నంలో కూడా వస్తుంది వాసన అంటే సంస్కారం అభిప్రాయం తదా ఉద్భూతయా వాసనయా దేవమివ ఆత్మానం మన్యతే ధ్యానం ఉంది నేను మెడిటేషన్లో చెప్పేవాడిని సో ఈ కనుబొమ్మల మధ్యలో అది చైతన్య రూపంగా ఫోకస్ చేసినప్పుడు వీడు చేతనుడుగా నిలిచి ఉంటాడు దాంట్లో భాగంగా చిదానంద రూప శివోహం శివోహం ప్రేమ కూడా చేయొచ్చు కర్మముల మధ్యన కూడా చేయొచ్చు అలాంటి మెడిటేషన్స్ ఉన్నాయి మనం చేస్తూ ఉంటుంది నేను చాలాసార్లు చెప్పానటువంటి మెడిటేషన్ ఆ విధంగా మెడిటేషన్ చేసి చేసి ఉన్నాడనుకోండి వాడికి ఏమవుతుందంటే ఆ ఉపాసన అది జాగ్రత్త వ్యవస్థలో చక్కగా అభ్యాసం చేయగలిగినది ఉంటుంది و جگو تم سو روپیے پہنچ آدھم او منٹ تا آردچ دے تب سوپاروں ملے پنوت وائٹ وسٹ అప్పుడు స్వప్నంలో ఎలా ఫీల్ అవుతాడంటే తానే ఆ శివుడని చిదానందరూప శివోహం శివోహం అని స్వప్నంలో ఫీల్ అవుతాడు తర్వాత జాగ్రత్త అవస్థలో ప్రతి వాడికి ముందు దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుని నిలబడి వాళ్ళు ఇచ్చే ఉపకారం పొందుదామని ఆ రకంగా కొంతమంది సెల్విట్యూడ్లో బతుకుతూ ఉంటారు ఉన్నా కూడా డబ్బు ఉన్నా కూడా అయ్యా చెప్పగలుగుతాను చెప్పండి అని అంటే ఆయన దగ్గర మనకు ఏమైనా ఉపకారం వస్తుందేమో ఇంకా ఉన్నదాన్ని ఇంకా పోగేయడం కోసం వేరే కాళ్ళు వాళ్ళ కాళ్ళు పట్టుకుంటూ వెతికేస్తూ ఉంటారు కొంతమంది కొంతమంది అలా ఉన్నారు వాళ్ళ దగ్గర ధనం తక్కువ ఉన్నా కూడా మహారాజులుగా అవుతున్నారు రాజేవ నేను రాజు రాజు వంటి వాడు నాకేమిటి లోటు నాకు నాకు ఏ లోటు లేదు కొంతమంది ఎలా ఉంటారు మా పిల్లలు మమ్మల్ని చూస్తారు చూడరు చూస్తారు చూడరు వాళ్ళు బెంగ పెట్టుకుంటూ ఉంటారు پہلو چوست باغ بار ووستے من چلے بار منٹ چوکی مجھے میرے لیے بچوں کو دے کے منٹ میں چھوٹے کھلا ویلا اور رکم ویسا ویسی مین پھر چوک چوٹ لوگ چوست چوٹ لوگ چوسم అలా ఎందుకు ఉండాలి నా బతుకు నేను బతుకుతాను అని మహారాజులలో బతకచ్చు కదా తక్కువ ఉన్నా కూడా మహారాజులలో బతకచ్చు కొంతమంది అలా కూడా ఉంటారు మహారాజులలో బతుకుతారు వాళ్ళు చాలా స్వతంత్రంగా బతుకుతారు జాగ్రత్త వస్తువు కూడా ఈ ఈ సంస్కారం వాడికి స్వప్నంలో ప్రకటన అక్కడ కూడా నేను రాజును రాజు వంటి వాళ్ళను అని అనుకుంటాను ఆ కాలంలో వాడు మళ్ళా తాను రాజు అని భావన చేస్తున్నాడు ఆ భావన అలా కలుగుతుంది ఎందుకంటే ఈ రాజ్యవాసన వ్యవస్థలో రాజుగా ఉన్నదే సంస్కారం కలదు ఆ సంస్కారము అది కొనసాగుతుంది ఆ వాసన చేత వాసితుడై ఇంకా అంటే ఇంగువ మూట కట్టిన వస్త్రములు వస్త్ర శకాలము అంతా కూడా తీసుకెళ్లి అవకాశం ఉన్న దాంట్లోనూ వేసేసినా కూడా ఇంకా ابھی واسن ویسیت ہوتا آدھا یہ راج سمسار آسن ابھی واسیم ہونا اکڑا ادب پیپر پیپی آن لا جاگر وجا باغ بہت جاوست మీకు ఎలా ఉంటుందో నేను నేను చూస్తూ ఉంటే నాకు దుఃఖం అనిపిస్తుంది ఒక ఒక ఫ్యామిలీ కాదు వాళ్ళకు అమ్మాయి ఉన్నది పెళ్ళయింది అమ్మాయి గర్భవతి ఆ గర్భవతి పుట్టింటికి వచ్చింది కదా ఉంది ఆరో మాసం ఏడో మాసంలో పుట్టింటికి వచ్చింది వచ్చినప్పుడు సరిగ్గా అదే టైంకి వాళ్ళ ఇంటికి ఓ వేద వేద పండితులు ఏం కాదైనా ఏదో వైదికుడు సుఖాలు వైదిక పురోహితుడు అనుకోండి ఏదో మంత్రాలు పూజలు చేస్తారు మంత్రాలు జాతకాలు ఇవన్నీ కలిపి అంతా పోపులు సామాన్లాగా అయితే ఐటమ్స్ ఉంటాయి ఆయన వచ్చాడు ఆయన వచ్చి అమ్మాయి వేసి చూశాడు గర్భవతి మీ అమ్మాయి అడిగారు ఈ అమ్మాయికి కుజ దోషం ఉందని చెప్పాడు చూడగానే మీకు ఎలా తెలిసిపోయిందంటే అదే కదా మేము మా జ్ఞానం అట్లుంటుందని చెప్పాడు అయితే ఇప్పుడు ఏం చేయాలంటే కుజ పరిహారం కోసం ఆయన పూజ ఆయన పదిహేను వేలు అవుతుంది చూడండి ఎంత దుర్మార్గం సో అజ్ఞా అటువంటి అజ్ఞానంలో మీరు బతుకుతున్నారనుకోండి మీకు కళలు ఎలాంటి కళలు వస్తాయి రకాలు వస్తాయి అవిద్యలో జీవిస్తుంటే మీకు నిద్రపోతుంటే మధ్యలో కుజ ఆ కుజులు వచ్చి మిమ్మల్ని పీకి తీసుకుంటున్నట్టుగా కావచ్చు అప్పుడు నిద్ర లేచి అమ్మ ఈ కుజుడు జాగ్రత్త వస్తువునే కదా స్వప్నావస్థలో కూడా వెంటబడ్డాడు కాబట్టి ఈ కుజదోష పరిహారం చేసుకోవాలి కాదు ఇంకొక ఆయన గురు చండాలయోగము ఎక్కడి గురు గురు శబ్దం పక్కన చండాల శబ్దం ప్రయోగించడం దాని పక్కన యోగము అంటూ ఉండడం అది పొన్న ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు అది అలాగే సిరీస్ గత మూడు నెలల నుంచి వినిపిస్తోంది ప్రతిరోజు గురు చండాల యోగము అని ఒక అరగంట కార్యక్రమం నాకంటే منگا اردو چینلس ہونا کبھی آرڈر مجھے پتہ واپس کبھی اسپوز چلا گروکی اٹھے واپس اچھے اجاپ موقت موج وشواس اتنا جاگت میرے پیٹنگ ఆ విధంగా వీటిగా ప్రభావితమవుతూ ఉంటుంది ఆ మాట చెప్తున్నారు భాష్యకారులు ఏం దానికి ఆపోజిట్ చెప్తున్నారు ఆ మాట ఇద్దరు ముందు చెప్పారు ఇప్పుడు దానికి ఆపోజిట్ వీరికి అజ్ఞానము చక్కగా సడలిపోయి క్షీణించి చిక్కిపోయి మీలో జ్ఞానము క్లారిటీ ఆఫ్ థాట్ ఇవన్నీ కూడా బాగా విస్తారంగా పెరిగాయనుకోండి అప్పుడు ఏమవుతుంది మీ స్వప్నం కూడా దానికి తగ్గట్టుగా ప్రభావితం అవుతుంది అది చెప్తున్నారు ఈ చర్చ అంతా ఎందుకు వచ్చిందంటే అవిద్య యొక్క స్వరూప స్వభావములు ఎట్టివి అనే దానిని నిర్ధారించడం కోసం ఈ చర్చ అంతా వచ్చింది ఏం అత్యంత ప్రక్షీయమానా అవిద్య ఉద్భూతా విద్య సర్వాత్మ విషయా యదా అది ఏం ఈ విధముగా అవిద్య అజ్ఞానము సుతలము క్షీణించిపోతుంది అంటే అజ్ఞానం అంటే మోక్షకు మోహం బాహ్య ప్రపంచమునందు ఆనందము కలదు మనం పరమాత్మ కంటే విడిపోయి ఉన్నాము మనకి కోరికలు తీసుకోవాలి ఈ రకమైనటువంటి అజ్ఞానము అవిద్య ఈ అనేక సూపర్ స్టిషన్స్ ఇవన్నీ కూడా బాగా క్షీణించిపోయి వాడి క్లారిటీ అక్కడ పెరుగుతుంది దానికి తోడుగా ودیا سروتمیادیا سرو آت چاند شیوہم شیوہم اٹوٹ ود بہت ادب ادب اٹھن اوپت کردا سوپنے ابھی سب ابپ ادے بھاؤ آ سروام بھاؤ ویری یقینا پر اٹھتی سروتمے ویڈو اردو اُن کے سرو ادمنٹ کشمیر میرے سرو کو سو సర్వము నేనే అవుతున్నాను ఈ విధముగా అంటే అభిప్రాయం ఏమిటంటే నేను వేరు జగత్తు వేరు జగత్తు అని మీరు దేన్నంటారు ఉనికి అది కూడా ఎగ్జిస్టెన్స్ సత్ నాకంటే భిన్నంగా సద్రూప సత్ జగద్రూపంగా ఉన్నది నా ఎందు సత్ ఒక జీవి ద్రష్ట రూపముగా ఉన్నది ఒకే చైతన్యం ఒకవైపు దృశ్యముగా ఇంకోవైపు ద్రష్టగా భాషిస్తోంది వాస్తవంలో ద్రష్టాదృశ్యము పరస్పర విరుద్ధముగా అనుభవానికి వచ్చినప్పటికీ మూలంలో అవి ఒక్కటి మూలంలో అవి వేరువేరుగా ఉండవు కాబట్టి సో అదే సర్వము నేనే అనుకున్నాను అని అది దాన్ని సర్వాత్మభావము అంటారు ఇప్పుడు మీరు సూర్యుడికే చూస్తున్నారనుకోండి మీరు అజ్ఞానంలో ఉంటే ఏమనిపిస్తుంది మనం ఎక్కడున్నా సూర్యుడు అక్కడ ఉన్నాడు అని అనిపిస్తుంది ఒక్క పిసరు మీకు సైన్స్ అయినా తెలుసుందా మీకు వేదాంతం అయినా తెలుసుందా ఉపాసన అయినా సరైన ఉపాసన ఉపాసన అంటే మళ్ళీ ఏదో ఉచ్చిష్ట గణపతి ఉపాసన లేకపోతే కాళీ మహంకాళి మహా కాళీ మంచిది అవ్వచ్చు అంటే కాలభైరవ ఉపాసన ఇలాంటివి మొదలు పెడితే నేను చెప్పగలిగింది అని లేదు ఉపాసన అనేది సాత్వికంగా ఉండాలి జ్ఞానం వైపు దారి తీసేదిగా ఉండాలి అటువంటి ఉపాసన ఏదైనా మీరు చేస్తున్నారనుకోండి అప్పుడు ఏమనిపిస్తుంది అప్పుడు ఏమవుతుంది ఎలా ఉంటుందంటే ఇప్పుడు సూర్యుడు మీరు సూర్యుడికి చూస్తున్నప్పుడు మీరు ఏమనుకుంటారు సూర్యుడు అక్కడెక్కడో కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు అని అనుకుంటారు బట్ వాస్తవం ఏమంటే మీరు చూస్తున్న సూర్యుడు మీ కంట్లో ఉంటాడు అది కామన్ సెన్స్ ఇప్పుడు మీరు మనిషి కేసు అనుకోండి ఆ మనిషి మీ నల్లగుడ్డు మీద ఉంటాడు ఎప్పుడైనా గమనించారా వాడు ఎదురుకుండా ఉంటాడు ఎదురుకుండా ఉన్న ఉన్నవాడు ఎవరో ఉన్నాడు మీరు చూస్తున్నది ఎదురుకుండా ఉన్నాడు ఎదురుకుండా మాత్రమే ఉంటే మీరెలా చూస్తారు మీ నల్లగుడ్డు మీద ఉంటాడు నల్లగుడ్డు మీద ఉన్నాడంటే రెటీనా మీద కూడా ఉంటాడు అంటే మీ మనస్సులో కూడా ఉంటాడు అంటే మీ ఎరుకలో ఉంటాడు అది వేరే సంగతి ఆ ప్రసంగం లేదు పదాలు ఎక్కువ కొన్ని అలా అనుకూలంగా ఉంటాయి అయినా కూడా చెప్పచ్చు సో ఆ ప్రసంగం లేదు కానీ చూస్తాం ఎవ్రీథింగ్ కనెక్టెడ్ ఆల్సో కాబట్టి ఏ సూర్యుడిని మీరు చూస్తూ దూరం బయట ఉండి చూస్తున్నాడు అనుకుంటున్నారో ఆ సూర్యుడు మీ హృదయంలో చైతన్య రూపంలో ప్రకాశిస్తున్నాడు మరి అదే కార్యక్రమం పూర్తి గాయత్రి ఐదు ముఖాలు ఉంటాయి ఐదు రంగులు ఉంటాయి మెడలో మాలలు వేసుకుంటుంది ముత్యాలు వేసుకుంటుంది చేతిలో ఇది పట్టుకుంటుంది అప్పుడు ఇదేనా ఇదేనా ఇంకా ఈ మంత్రం గురించి కదా ఇప్పుడు గాయత్రి ఐదు ముఖాలు ఉంటాయి చేతిలో ఇది పట్టుకుంటుంది అది పట్టుకుంటుంది అని మీరు అలాగే కూర్చోబెట్టారనుకోండి మీకు అభేదం ఉంటుందా భేదం ఉంటుందా భేదమే అభేదం ఎక్కడి నుంచి వస్తుందండి లేదా ఏ సూర్య భగవానుడు దూరంగా ఉన్నట్లు మీకు అనిపించినాడో ఆయన మీ హృదయంలో చైతన్య రూపంగా ఉన్నాడని మీరు తెలుసుకుంటే అభేదం కాదు కాబట్టి ఏ విధంగా మీ చేత దర్శించబడే సర్వము మీ అందే ఉంటుంది మీ అందే ఉంటుందంటే మీ బాడీ లోపల ఉంటుందని కాదు మీ బాడీ లోపల ఉంటుందని నేను ఉంటాను మీ బాడీ లోపల ఏముంటాయి హార్ట్ లివర్ లంగ్స్ అలాంటివి ఉంటాయి అవన్నీ that is not what I ఉంటుందంటే మీ చైతన్యం మీ ఎరుక ఎందు ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరేమిటి నేను దేహము కాదు నేను చైతన్యము అంటే సర్వము చైతన్యము నుండే ఉంటుంది చైతన్యం నుండి ఏది ప్రకాశిస్తూ ఉంటుందో అది చైతన్యం కంటే భిన్నంగా ఉండదు చైతన్యమే ఆ రకమైన వివర్తంగా కనబడుతూ ఉంటుంది కాబట్టి میرے ناھات بہار بچے ابوکار آدھے اُن کر سروتم سا سک آپ پہ لوک پہ آمب سروتے کرو آم کی اصل شتل سروتک پہم لوک آپ دہم نیم کو آپ کی نکل لوک తర్వాత బుద్ధియే ఆత్మ మనస్సే ఆత్మ అని అనుకున్నారనుకోండి అదే ఆత్మకి స్వర్గలోకము సర్వము ఆత్మయే అని తెలుసుకున్నారనుకోండి అది ఆత్మకి పరమోలోక అది అర్థమైందండి కాబట్టి ఈ సర్వాత్మభావం అనేది ఏది కాదో ఇది ఆ జీవునకు ఇది పరమలోకము ఎందుకంటే పరమలోకం ఎందుకైంది స్వాభావిక ఆత్మభావ కల్పిత ఆత్మభావం కాకుండా అంటే నేను దేహము నేను ఫలానా నేను ఫలానా అంటే కల్పిత ఆత్మభావం నేను సుఖిని దుఃఖిని అంటే అది కూడా కల్పిత ఆత్మభావమే అట్లుగాక సర్వము నేనే అనే ఆత్మభావంలో వీడు నిలిచి ఉన్నాడనుకోండి అది స్వరూపము స్వాభావిక అంటే స్వరూపములకు చెందినది స్వభావం అంటే స్వరూపము అర్థం ఎసెన్షియల్ నేచర్ కాబట్టి తన స్వరూపములకు చెందిన లోకం కాబట్టి ఇది అద్దీంట్లో ఉండి స్వంతింట్లోకి వచ్చినట్లుగా దేహమే నేననుకునే స్థితి నుండి మనస్సు నేననుకునే స్థితి నుండి పైకి లేచి సర్వము నేనే అనే భావంలోకి వీడు ఎప్పుడు చేరుకుంటాడో అప్పుడు వీడు తన స్వగృహాన్ని చేరుకున్నాడు తన యథార్థ స్వరూపాన్ని చేరుకున్నాడు అది జాగ్రత్త వ్యవస్థలో అటువంటి సంస్కారాన్ని వీడు రోడ్డు చేసుకున్నట్లయితే అది స్వప్నంలో కూడా వీడికి అనుభవానికి వచ్చి అదియే పరమలోకము అని వర్ణించబడుతోంది ఎత్తు సర్వాత్మభావాత్ అల్వాత్ బాలాగ్రమాత్రమపి అన్యత్వేన దృశ్యతే నా అహమస్మి ఇది మీరు వేదాంతాన్ని ఇటువంటి శాస్త్రాన్ని బృహదారణ్యక భాష్యాన్ని అధ్యయనం చేస్తున్నారంటే ہٹ استک ویک کرم اکاؤنڈ بھودوں چالا دن چار دور ویسے چوڑی نوپم سرو سرو نوپم ఈ జగత్తంతా కూడా నీయందే ప్రకాశిస్తుంది నీకంటే బయట ఏది లేదు నీయందు ప్రకాశించే సర్వము ఇప్పుడు సినిమా ఎందు ప్రకాశించే సర్వము కూడా ఆ ప్రకాశము నుండే ప్రకాశిస్తుంది ఏదేదైతే సినిమా కథ ప్రకాశిస్తుందో అది ఆ ప్రకాశం కంటే భిన్నముగా లేదు కాబట్టి ఈ సర్వము నీ స్వరూపము కంటే భిన్నముగా లేనే లేదు అని తెలుసుకోవాలి అలా తెలుసుకోకుండా అంటే సర్వాత్మభావమునందు నిలిచి ఉండకుండా ఓ పిసరంత భేదాన్ని పెట్టుకుంటాడు ఓ పిసరంత భేదం ఎంత భేదమో తెలిసిన వాలాగ్ర మాత్రమది వెంట్రుక కొన ఎంత ఉందో అంత అత్యంత సూది మొన అంటారు చూడండి తెలుగులో సూది మొనంత భేదాన్ని పెట్టుకుంటాడు అంత వీడికంటే భిన్నంగా ఉన్నది అని వీడు దర్శిస్తారు ఇది మాత్రం నేను కాదు నా అహమస్మి అని అంటే ఇప్పుడు అంత అంతా నేనే కానీ ఇది మాత్రం నేను కాదు అని భేదాన్ని పెట్టుకుంటాను నా అహమస్మి సర్వాత్మభావానికి ఎత్తించిత్ అపవాదను భావన చేస్తాను ఎక్కించి తప్పవాలి ఇప్పుడు ద్వైత సిద్ధాంతాలలో విశిష్టాద్వైతంలో మోక్షం ఎలా ఉంటుందో తెలుసిన ఆయన కూడా ఆచార్యులు కూడా ముక్కుతో మూలుగుతో సర్వాత్మభావాన్ని అంగీకరించారు ఒక్క ముక్తుడు ఎవరో ఉంటాడు ముక్త పురుషుడు జీవన్ముక్తుడు ఒకడు ఉంటాడు వాడికి తనకు విష్ణువుకు అభేదము వారికి అనుభవానికి వస్తుంది ఎవరో ఒకడు ఉంటాడు వాడికి మాత్రమే విష్ణువుతో అభేదం అనుభవానికి వస్తుంది అంచేత దాంట్లో ఒకసారి అద్వైతం ఉందన్నమాట విశిష్ట అద్వైతం కదా ఒకసారి అద్వైతం ఉంటుంది కానీ విష్ణువుతో అభేదమే తప్ప లక్ష్మీదేవితో మాత్రం అభేదం కాదు అని మళ్ళీ పక్కనే చిన్న రైల్వే ఉంది ఈ రైతులను బట్టి చూస్తే మీకు ఏమర్థమైంది స్త్రీ పురుష విభాగం ఏదైతే కలదో అది ఆచార్యుని యొక్క మనస్సును గట్టిగా పట్టుకుంది అని మీకు తెలిసిందే లేదండి అలాంటిది నేను దృష్టాంతం చెప్పాను శంకరు దృష్టాంతం లేకుండా ఏమంటున్నాను సూది మొనంత భేదము అది నేను కాదు అని వీడు పెట్టుకున్నాడు అనుకోండి అప్పుడు ఏమవుతుంది తదవస్థ అవిద్య ఆ అవస్థ అవిద్యయే ఆ అవస్థ అవిద్యలో నిండి ఉన్నది సో ఆ చూచుటయందు అవిద్య నిలిచి ఉంది అవిద్య ఆ రూపంగా ఉందన్నమాట అవిద్య తదవస్థ వీడు ఏ అంశంలో భేదము దర్శిస్తున్నాడో ఆ అంశంలో ఆ అంశము రూపముగా అవిద్య నిలిచి ఉంది ఇంకా తైత్రీయంలో కూడా ఏమని చెప్పారంటే ఉదరం అంతరం కుదుటి అని చెప్పారు ఋతు అరం అంతరం కొంచెం కొద్దిపాటి భేదాన్ని కనుక వీళ్ళు భావన చేస్తారు కొద్దిపాటి భేదాన్ని వాళ్ళు ఏమన్నారంటే జగద్వ్యాపార వర్జం అని ఉంటుంది జగద్వ్యాపార వర్జం అంటే మళ్ళీ విశిష్టాద్వైతంలో అంటే అద్వైతాన్ని అంగీకరిస్తూనే మళ్ళీ చిన్న చిన్న ఎక్సెప్షన్స్ పెట్టాలి జగత్తు యొక్క సృష్టి స్థితి లయములనే పనిని మినహాయించి మేకాలంతా కూడా ఇది ఎలా ఉందంటే రాజుగారు ఒకరిని నువ్వు మూడు రోజులు రాజుగా ఉండు అని పర్మిషన్ ఇచ్చారు కాబట్టి వీళ్ళు మూడు రోజులు రాజుగా ఉండవచ్చు కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి రాజుగారి బెడ్రూమ్లోకి వీళ్ళు వెళ్ళకూడదు మూడు రోజులు రోజుగా ఉన్నారు కదా అని బెడ్రూమ్లో నడిచి వెళ్ళడానికి అదో రెండవది రాజుగారి పెర్సనల్ డ్రాయింగ్లో ఆయన పర్సనల్ డబ్బు ఏదో పెట్టుకుంటారు అది నువ్వు ఓపెన్ చేయకూడదు ఒక రెండు ఎక్సెప్షన్స్ పెట్టినట్టుగా మోక్షంలో కూడా అలాంటి ఎక్సెప్షన్స్ పెట్టారు మోక్షంలో కూడా ఎక్సెప్షన్స్ పెట్టారు విష్ణువు లక్ష్మి అక్కడ అభేదమే కానీ ఫాలో సత్యం ఎక్సెప్షన్ థియాలజీ అంటే ఎలా ఉంటుంది వాళ్ళంతా కూడా వర్కౌట్ చేసి పెట్టుకుంటారు ఒక స్కీమ్ వర్కౌట్ చేసి పెట్టుకుంటారు వాళ్ళ స్కీమ్లో ఫిట్ కాని వాళ్ళ గురించి వాళ్ళు కన్వీనియంట్గా తప్పించుకుంటారు ఇప్పుడు విష్ణువు భక్తులు వైకుంఠము ఈ ఈ స్కీమ్ ఉందనుకోండి కానీ ఎస్కీమోలను ఈ స్కీమ్లో ఎక్కడ పెడతావు అని అడగడం ఎస్టీలో ఉన్న వాళ్ళ విషయం అడగలేదు దేవుడు వాళ్ళ వృత్తి కూడా ఉందో లేదో తెలియదు ఏదో మరి వాళ్ళు ఏదో వెళ్ళారో వాళ్ళకి ఎక్కడ పెడతామని అడగండి వాళ్ళు ఇప్పుడు బొట్టు ఒప్పుకుంటారు మీరు కనుక ఏకాంతంలో ఉన్నప్పుడు అడిగితే వాళ్ళందరూ నరకానికి పోతారని చెప్పారు ఎందుకంటే వేచి వాళ్ళందరూ నరకానికి పోతారు వీళ్ళ కంపలాలు అలా ఉంటాయి ఆ భేద బుద్ధి اک رکل ادا نے پرسا کبھی اویلی آ روپو ہوں گی تا اویاستا لوک ते अपरमाः स्थावरन्त ఈ భాష్యాలన్నీ చాలా క్లిష్టంగా ఉంటాయి అది ఇప్పుడు అజ్ఞానం చేత వీడికి భేద బుద్ధి కలిగిందంటే అది అవిద్యయే అజ్ఞ అవిద్య చేత ఏ లోకములు వీరి ముందు ప్రదర్శింపబడుతున్నాయో ఆ లోకాల లిస్టు చెప్తున్నారు అవిద్య చేత వీడి ముందు ప్రత్యుపస్థాపితములు అంటే వీడి ముందు ప్రజెంట్ చేయబడినవి దాట్ ప్రజెంటెడ్ బిఫోర్ హిమ్ ఏ విధంగా ప్రజెంట్ అవుతాయి అనాత్మ రూపంగా ప్రజెంట్ అవుతాయి ఎందుకంటే సర్వాత్మభావం ఉన్న చోట అవిద్య ఉండదు అవిద్య ఉన్న చోట సర్వాత్మభావము ఉండదు జతనే ఇప్పుడు మహాకవులు ఏమన్నారంటే ఆ ఉదయించే సూర్యుడు నేనే అస్తమించే సూర్యుడు నేనే ప్రకాశించే చంద్రుడు నేనే మిలుపు మినుకుమనే తారలు నేనే ఆయన ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్ ఐఆమ్ దాట్ అని ఒక పద్యం ఉంది స్వామి రామతీర్థ ఇంగ్లీష్లో ఆయన ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్ ఐఎమ్ ఆల్ ఆ తుఫాను సముద్రము తుఫానుతో అల్లకల్లోలుగా ఉన్న సముద్రము నేనే శాంతమైన సముద్రము కూడా నేనే గలగలలాడుతూ ప్రవహించే నది నేనే మధురమైన కంఠంతో పూత పూసే కోకిల నేనే ఆ విధంగా భావించాను వీడు సపోజ్ ఈ స్వర్గము వేరుగా ఉంది స్వర్గం ఎక్కడో ఉంది కాబట్టి ఇది మీరు ఆలోచించండి మీరు పుణ్యం చేస్తే ప్రాణం పోయాక స్వర్గానికి పోతారు అంటే ఆ రకమైన ఒక గట్టి ఫిక్సేషన్ మీరు బుద్ధిలో పెట్టుకోవడం ద్వారా ప్రస్తుతం మనం స్వర్గంలో లేము ఉండలేము కూడా అనేది నిర్ధారితమైపోయిందా లేదా అంటే అర్థం ఏంటి ద హెవెన్ ఆన్ ఎర్త్ అంటే భూలోకమే స్వర్గము ఇల్లే స్వర్గము నేనే స్వర్గముఖముగా ఉన్నాను స్వర్గం నాయందే కాదు అనేటువంటి ఒక ఉదాత్తమైన భావజాలము ఏమైపోయింది అదంతా కూడా అదంతా మూసుకుపోయింది డిస్కవర్ అదంతా మూసుకుపోయింది మీమాంసకులు పెద్ద పెద్ద కబుర్లు చెప్తాను పుస్తకాలు రాస్తారు పెద్ద పెద్ద శాస్త్రాలు రాస్తారు వాళ్ళు ఏమన్నారంటే కర్మ దుఃఖ రూపము కర్మ ఫలము మాత్రమే సుఖము అని చెప్పారు అంటే మీరు మడిబడి అగ్ని విరేయించి మంత్రాలతో ప్రోక్షణ చేసి జ్యాన్ని శుక్కులోకి తీసుకుని ఇంత పొడుగు మంత్రం చెప్పి స్వాహాకారంతో హోమం చేస్తారు అదంతా దుఃఖ రూపమని వాడి వాడినాము ابن دکھا دکھے کلو سر کی ندر پوڑا دگ می تقوی ملے تھی ہاں مجھے دکھمے کتاب دکھوں روز موسٹر منٹ بار سرکالجی اب آل آدم آم بھاؤ ఆత్మ కంటే భిన్నంగా అవిద్య చేత ఆత్మ కంటే భిన్నంగా ప్రజెంట్ చేయబడిన ఆ స్వర్గము వీడికి పరమలోకమా అపరమలోకమా అపరమలోకము అంటే నికృష్ట లోకము తర్వాత వీడు పాపం చేస్తే చెట్టు జన్మ వస్తుంది అంటే నేను వేరు చెట్టు వేరు వాడికి చెట్టు జన్మ వచ్చింది అంటే అదొక లోకము చెట్టు జన్మనే లోకము పాపం చేస్తే నువ్వు చెట్టు వైపోతావు అంటే ఇప్పుడు చెట్టు మరి అనాత్మ కదా కాబట్టి చెట్టు జన్మ కూడా ఒక లోకమే అది ఎటువంటి లోకము అపరామ లోకము స్వర్గ స్వర్గరూపమైన లోకము కూడా అపరమ లోకము కాబట్టి అనాత్మభావంలో వీడు పుణ్యం చేస్తే పైకి పోతాడు పాపం చేస్తే కిందకి పోతాడు అన్నప్పుడు సో ఊర్ధ్వమూలం అధశాఖం సో um, అధశ్చోర్ధ్వం ప్రసూతాస్త్య శాఖ అంటే పై కొమ్మలు కింది కొమ్మలు పై కొమ్మలు అంటే స్వర్గాది కొమ్మలు కింది కొమ్మలు అంటే చెట్టు చేమలు నరకము ఇత్యాది జన్మలు ఇవన్నీ కూడా వీడికి అనాత్మ రూపములుగా ప్రజెంట్ అవుతూ ఉంటాయి కనబడుతూ ఉంటాయి ఇవన్నీ అనాత్మ లోకములుగా ప్రజెంట్ అవుతాయి ఏ ఏ లోకము అనాత్మరూపముగా ప్రజెంట్ అవుతుందో అది నికృష్ట రూపమే అవుతుంది ఎప్పుడైతే సర్వము ఆత్మయే అనే ఈ సర్వాత్మభావ రూపమైన లోకం ఏది కలదో అది ఏ పరమో లోక తెలిసిందండి అంచేతనంటే మనం ఇతరుల విషయంలో ద్వేషము రాగము అలా పెట్టుకోకూడదు తర్వాత పెద్ద మనస్సు ఉండాలి ఇతరుల విషయంలో ఇతరుల విషయంలో అల్పబుద్ధి ఉండదు ఇప్పుడు ఎవరికైనా ఎవరికైనా ఉపకారం చేస్తున్నారు అనుకోండి ఓ పిసలకు ఉపకారం చేసినా చాలే విడిగిదే అని అనుకోండి అప్పుడే ఉపకారం చేసుకున్నప్పుడు మీరు ఆత్మరూపంగా భావించినప్పుడే ఉపకారం మీరు చేయగలుగుతారు వాటి దుఃఖము నా దుఃఖమే ఒక సర్వాత్మభావ రూపంగా మీరు భావించి ఉపకరణ చేశారు ఇంతటువంటి వీడికి ఇది చాలు అని నిరసించారనుకోండి అప్పుడే మళ్ళీ అనాత్మభావాన్ని తీసుకొచ్చి పెట్టారు అంచేత ఉపకారం చేసేప్పుడు దీనికి హద్దు పెట్టద్దు హద్దు పెట్టేదంటే మీరు అనాత్మను చేశారు అవిద్య వచ్చేసింది మీరు పూర్ణంగా చేయండి చేసే ఉపకారం పూర్ణంగా చేయండి ప్రేమతో చేయండి విసుక్కుంటూ చేయొద్దు ఇప్పుడు విసుక్కుంటూ గొప్ప సాధించారనుకోండి వాడు అనాత్మ అవుతాడా ఆత్మ అవుతాడా అనాత్మయే అవుతుంది ప్రేమగా కప్పు కాఫీ ఇస్తే ఆత్మస్వరూపుడు ఆ అంశంలో కాబట్టి సపోజ్ మీరు ఎవరికైనా ఏదైనా వస్త్రాలు ఇవ్వాల్సి వచ్చిందనుకోండి చిరిగిపోయిన వస్త్రం ఇచ్చి కొత్త వస్త్రం మీరు అడ్డు పెట్టుకున్నారనుకోండి ఇప్పుడు వాడు అనాత్మయ ఆత్మయ ఆ చిరిగిపోయిన వస్త్రం మీరు అట్టుపెట్టుకుని తొడుక్కోవడానికి కొత్త చొక్కలేదు చిరిగిపోయిన చొక్క కూడా తొక్కోవచ్చు ఈ ఎండల్లో అసలు చొక్క తొక్కపోయినా ఏదో చొక్క వాడికి కొత్త చొక్క ఇచ్చి మీరేమో ఆ పాత చొక్క ఏదో బలీనో ఏదో వేసుకుని తిరిగేస్తున్నారు అనుకోండి అప్పుడు వాడు ఏమవుతారు కొత్త చొక్కా ఇచ్చారంటే వాడు ఏదో ఆత్మరూపుడా అనాత్మరూపుడా నేను మీకు మనం చేసేదంటే మీరు ఎప్పుడైనా చీరలు ఇచ్చేప్పుడు పాత చీరలన్నీ మీరు అట్టే పెట్టేసుకున్నారు కొత్త చీరలు ఇవ్వండి నా కోరిక నా ప్రార్థన మీరు ప్లీజ్ డూ మీరు ఏదైనా షర్ట్స్ అవి ఇచ్చేప్పుడు పాత షర్ట్ మీరు అట్టే పెట్టేసుకుని కొత్తది మీరు ఏదైనా గిన్నె ఎవరికైనా ఇవ్వాలనుకోండి కొత్త గిన్నె కొని పాత గిన్నెలు మీరు అట్టే పెట్టుకుని కొత్త గిన్నె ఆత్మ విషయంలో ఎలా చేస్తారో అలా చేయాలి ఆత్మభావంలో చేయాలి తప్ప అనాత్మభావంలో చేయకూడదు ఆ విధంగా అనాత్మభావం నుండి ఆత్మభావంలోకి ఎదగాలి అది అది అధ్యాత్మం అది స్పిరిచువాలిటీ అంతేగాని వాడు వాడు ఇలా ఉన్నాడు వీడు ఇలా ఉన్నాడు వాడు నాకంటే తక్కువ వాడు నాకంటే ఎక్కువ అసూయ అదే స్పిరిచువాలిటీ دسمت اوکا کو آمبا ہوتے آم روپیتو ادن کو اود یقا ل అయం సర్వాత్మభావ సమస్త అనంతర ఇప్పుడు అజ్ఞానంలో ఉన్నప్పుడు ఏమవుతుంది లోకాలు ఉంటాయి ఆ లోకంలో వ్యవహారంలో విషయమవుతూ ఉంటాయి వ్యవహారంలో విషయమవుతాయంటే ఏమిటి మీరు ఒక వ్యవహారాన్ని నడిపించి భేదపూర్వకమైన వ్యవహారాన్ని చేసి ఆ లోకాన్ని పొందుతూ ఉండాలి ఇప్పుడు ధనము అది నాకు ధనము కావాలి నేను ధనిని ధనవంతుడను అవ్వాలి అంటే ధనవంతుడు అనేది ఒక లోకం ఆ లోకం తన స్వరూపమే లోకం అంటే ఆ లోకాన్ని తాను పొందాలి అంటే అది అనాత్మభూతంగా ఉంది ప్రస్తుతానికి అది మనం పొందాలి అంటే ఆ ధనాన్ని పోగు చేయాలి వాడు ఎవరో ధనవంతుడు అనాత్మ రూపంగా ఉన్నాడు వాడిని వాడితో కలిసి చేయాలి లేదా వాడి కింద పైకి వెళ్ళాలి ఈ రకంగా మీరు వ్యవహారంలో భేదపూర్వకమైన వ్యవహారంలో విషయముగా ఉండేటువంటి ఏ లోకములు గలవో అవన్నీ కూడా అవిద్య చేతను ప్రజెంట్ చేయబడిన లోకములు వాటితో పోలిస్తే అవన్నీ బాహ్యములను ఉంటాయి అజ్ఞానము చేత అనాత్మరూపంగా భాషించే స్వర్గలోకము బాహ్యములను ఉంటుంది సర్వాత్మభావ రూపమైన ఆత్మలోకము అబాహ్యము ابھی بہت میم جی ہوتا جگہ ہوئی ویٹ تر سیل نو چار کارکھنڈ چلتا ہوں آپ ابھی کچھ منگل کے یونیورسٹی کچھ چکن پڑھ پہ روز چوک سچن క్రితం జన్మ నుంచి ఈ జన్మలోకి వచ్చాము ఈ జన్మలో పుణ్యం చేస్తుంటే నెక్స్ట్ జన్మలోకి పోతాము అనే ఒక ఫిక్సేషన్ ఉంటుంది ఈ ఫిక్సేషన్తో వేదాంత క్లాస్లో కూర్చుంటారు అక్కడ ఏముంటుంది చైతన్య సర్వట సర్వ అలాగే సర్వాత్మభావము అది ఈ ఆత్మ పుట్టుక సాగు లేనిది ఆత్మ సర్వాత్మభావ రూపమైన ఆత్మ దానికి ఈ చంద్ర జన్మ ఈ జన్మ మళ్ళీ జన్మ ఆ సీక్వెన్స్ అక్కడ ఉంటుందా దానికి అవ్వదు కాబట్టి నన్ను సిద్ధంలో ప్రశ్న అడుగుతారు చూడండి ఆత్మస్వరూపానికి అది ఇర్రిలవెంట్ అది ఇస్ నాట్ రిలవెంట్ అట్ట అని చెప్తే మరైతే ఆ స్వామి ఎవరు మన హిందూ ధర్మంలో trans transmutation of the soul is very important అని చెప్పారు కదా మరి దాని మాట అని పూర్వపక్షం చేస్తాను ఇప్పుడు నేనేం చేయాలి నా స్థానంలో ఉంటే మీరు ఏం చేస్తాను ఓవైపున హిందూయిజంలో ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ది సోల్ ఇస్తే దట్ ఈస్ కరెక్ట్ ఉంది I don't deny that I cannot deny that but at the same time సర్వాత్మభావం దగ్గరికి వచ్చేసరికి ట్రాన్స్ లేదు మైగ్రేషన్ లేదు సెపరేట్ సోలే లేదు అసలు ఇది మరి చెప్పాలా చెప్పాలక్కర్లేదా అంటే అప్పుడు నేను చెప్తాను చూడయ్యా ఆ పారాడైమ్ వేరు ఈ పారాడైమ్ వేరు పారాడైమ్ అంటే ఆ లెవెల్ ఆ లెవెల్ వేరు ఈ లెవెల్ వేరు మరి ఏ లెవెల్ అంటే అదే అవిద్య లెవెల్ వాడికి నాకు ఇష్టం ఉంది అంటే అలా చెప్పిందంటే అవిద్య మరి అవును అవిద్య అదిగో ఈ స్వామి నాకు అవిద్య అన్నాడు వాడు హీల్ చేస్తే హర్ట్ ఎందుకంటే వాడు పదేళ్ళు అదంతా పెద్ద పాండిత్యం కింద అందించి పెడతాడు ఇవన్నీ కూడా విషమ ఘట్టం వేదాంతంలో విషమ ఘట్టం ఇంకో విషమ ఘట్టం చెప్తాను మీరు ఆలోచించండి ఇప్పుడు జగత్తుంది ఉంది జగత్తులో మనం పుట్టాము జగత్తులోకి వచ్చాము మనం రాకముందు కూడా జగత్తుంది దాంట్లోకి మనం వచ్చాము మనం చచ్చిపోతాము పోతాము పోయి ఇంకెక్కడికో పోతాం జగత్ అలాగే ఉంటుంది అని వీడు అనుకుంటాడు నేనేమని చెప్తానంటే ఏదే చూడరా నువ్వు ఆ రకమైన శిక్షణలో ఉన్నంత కాలము నువ్వు ఆత్మజ్ఞానానికి అసలు కలగడం మాట అలాంటి నువ్వు అసలు అర్హుడమే కాదని నేను చెప్తాను అలా చెప్పి చెప్పడం కరెక్ట్ అంటే అదే జగత్తు ఉంది దాంట్లో నువ్వు పుట్టలేదు నీ చైతన్యము ప్రజ్ఞానాంశ ప్రసాదై నీ లోపల ఉండే ప్రజ్ఞానం ప్రజ్ఞానం బ్రహ్మ ఆ ప్రజ్ఞానము కిరణము కళ ద్వారా చెవుల ద్వారా ముక్కు ద్వారా ఆ కిరణములతో ఈ జగత్తంతా అప్పుడు పుట్టింది అది నువ్వు నిద్ర లేచేవాక పుట్టింది నువ్వు నిద్ర లేచిన లేచి అనుగ్రహిస్తే కానీ జగత్తు పుట్టదు కాబట్టి జగత్తులోకి నువ్వు రావు నీలోకి జగత్తు వస్తుంది నీ నుండి జగత్తు వస్తుంది జగత్తు నుంచి నువ్వు రావు నీ నుండి జగత్తు ఆవిర్భవించి నీ ఎందు జగత్తు ఉంది స్థితిని పొంది నీ ఎందే జగత్తు విలీనం అవుతూ ఉంటుంది అంటే మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం కాబట్టి ఈ అంశాన్ని మీరు పట్టుకోనంత వరకు ఇప్పుడు నేను నాయందే సర్వము పుట్టినది నాయందే సర్వము ప్రతిష్ఠితమైనది అని నేను అన్నాను అనుకోండి అంటే వాడు వెంటనే లేవంటే ప్రశ్న లేవనట్టున్నాడు ఏమన్నా వెంకటేశ్వర స్వామి ఏడు పనులు వెంకటేశ్వర స్వామి కూడా నేనే ఉన్నాడా అంటాడు అంటే అవునులో ఉన్నాడు అంటే వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు ఆయన అలా ఏం చేశాడు ఈ రకమైనటువంటి కుంటి కుంటి ప్రశ్నలు ఉంటారు ఇలాంటివన్నీ వేస్తూ ఉంటారు పది పది రోజులు వేదాంత పాఠం వీళ్ళందరినీ కూర్చోబెట్టి వేదాంత పాఠం చెప్తాం ఇదో వాడు తెలుసుకోరు పెట్టడం కానీ తెలుసుకుని వాడు ఎవడో ఒకడు ఉంటాడు ఇక్కడ ఒకడో అక్కడ ఒకడో అలా ఉంటాడు వాళ్ళ మీద ఉండే ప్రేమతో చెప్పాలి ఈ తెలియని వాళ్ళకు కూడా చెప్పాలి ఎవరికైనా తెలుసుకుంటాడు نوجوس میں سنسدال اردو نا فٹا فیٹا کبھی آئی چا مریشا بہت سومیشن ایگزام آم چالج مجھے سر میرا سوچا کم کو چالک چلے میم درکتا ہوں میرے مارکیٹ ڈفرنٹ سو ڈفرنٹ تھفرنٹ ڈفرنٹ آئی ڈفرنٹ